धृत्या यया धारयते मनः प्राणेन्द्रियक्रियाः योगेनाव्यभिचारिण्या धृतिः सा पार्थ सात्विकी धृत्या अव्यभिचारिण्या इति व्यवहितेन सम्बन्धः धारयते किम् मनः प्राणेन्द्रियक्रिया మనశ్చ ప్రాణాశ్చ ఇంద్రియాణి చ మనః ప్రాణేంద్రియాణి తేషాం క్రియాః చేష్టాః తా ఉచ్ఛాస్త్రమార్గప్రవృత్తేः ధారయతి ధృత్యా హి ధార్యమాణా ఉచ్ఛాస్త్రవిషయా నవంతి యోగేన సమాధిన అవ్యభిచారిణ్యా నిత్యసమాధ్యనుగతయా ఇత్యర్థः ఏతదుక్తం భవతి అవ్యభిచారిణ్యా ధృత్యా మనఃప్రాణేంద్రియక్రియా యోగేన ధారయతి ఇది యా ఏం లక్షణా ధృతి సా పార్థ సాత్వికీ